కొందరు దశ విధనాదములందున అభపంచకంబునందున చక్రాలందున లక్ష్యధ్యానం బందున హంసందు బుద్ధి నాటింతురోయీ యోగములందు నటీంతురోయి అందు సిద్ధుల చేత ఆనందింతురు కొందరు ఇందరే మనీనా పాటింతురు యోగములందు నటింతురు కొందరు దశవిధనాదములందున అభపంచకంబునందున చక్రములందున లక్ష్యధ్యానం వందున హంసమ హంసయందు బుద్ధి నాటింతు రోయి యోగములందు నటియింతు రోయి అందు సిద్ధుల చేత ఆనందింతురు కొందరు ఎందరేమనినా నీ బోధందే ఉండు నాటింతు రోయి యోగములందు నటింతు రోయి